సంకీర్తన సంఖ్య మూడు వందల ఇరవై ఆరు చవి నోరికేడదిత్తు సంపద ఏడదిత్తు వీని సవరించుటే నా సంపదిదిగాదా పచ్చడాలెక్కడదెత్తు పట్టు చీరలేడదెత్తు వెచ్చనిండ్లేడదెత్తు వెంట వెంటను తెచ్చిన ఈ పచ్చ వచ్చడము దేహమిది వెంట వెంట వచ్చిగాక తన్నుదానే వద్దనగవచ్చునా దొరతన మేడదెత్తు దొడ్డ సొమ్ములేడదెత్తు ఏరవుల సిరువుల నేడెత్తు వెరవున నేనెవ్వరిని వేసరించజాలక దరిచేరుటే దొరతనమిది కాదా తోడబుట్టువల నేడ తోడి చెట్టు చుట్టాల నేడజెత్తు సుతులాపం దేడజెత్తును వేడుకైన పొందు శ్రీ వెంకటేశుదలచుటే ఈడులేని బంధుకోటి ఈతడే కాడా